పైలం పల్లె గుండె గొంతుక ఇది అణచివేయబడుతున్న బతుకుల నుండి అగ్ని కెరడాలై ఎగుస్తున్న గుండె గొంతుక చీకటి తెరలను తెంచుకొని తిరుగుబాటు గీతికలుగా వినిపిస్తున్న గానమాలిక ఇప్పుడు ఆకలి ఆక్రందనలు ఆయుధాలవుతున్నవి ఆశయాల ఊసులన్నీ సంఘర్షిస్తున్నవి వర్గబంధాలు ఏకం చేసే స్నేహబంధం విముక్తి గీతాన్ని ఆలాపిస్తున్నది వినండి ఉత్తుంగ తరంగాల ఎగుస్తున్న అరుణోదయ ధిక్కార స్వరాలను పైలం పల్లె గుండె గొంతుకని పల్లె గుండె గొంతుడు